ఉత్తరాభాద్ర నక్షత్రం స్తోత్రం శివోనమాసి స్వధిస్తే తితా నమస్తే ఆస్తు మామహి సి నవర్తయామ్య యుషేన్నధాయ ప్రజననాయ రాయస్పోషాయ సుప్రజాస్త్వాయ సువీర్యాయ రోజూ పదకొండు సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి